సంకీర్తన సంఖ్య నాలుగు వందల రెండు మరిగి వీరెపోమా దైవంబులు కెరలిన హరి సంకీర్తన పరులు వినియడి వీనులు విష్ణు కథలకే పనిగొందురు మా ప్రపన్నులు కనియడి కన్నులు కమలాక్షుని ఎందు అనువు పరతురటు హరిసేవకులు పలికెడి పలుకులు పరమాత్మునికై అలవరతురు శరణాగతులు తలచేటి తలపులు ధరణీధరుపై తలకొలు బుదురు ఆతదీయులు కరముల శ్రీపతి కైంకర్యములే మురియుచుజే ముక్షులు ఇరవుగ శ్రీ వెంకటేశ్వరు మతమే తిరులనం ముదురు శ్రీ వైష్ణవులు